मुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते యోగారూఢ అని ఒక పదం వస్తుంది ఇక్కడ మొదటిసారిగా గీతలో మనం వింటున్నాం లోకంలో యోగారూఢ అంటే యోగారూఢుడు అనే పదం ప్రసిద్ధమైన పదం ఏం కాదు లోకంలో అశ్వారూఢుడు గజారూఢుడు అనే పదాలు ప్రసిద్ధంగా ఉన్నాయి యానారూఢుడు అశ్వారూఢుడు అంటే గుర్రం ఎక్కినవాడు గజారూఢుడు అంటే ఏం ఎక్కినవాడు యానారూఢుడు అంటే వాహనాన్ని ఎక్కినవాడు కారు ఏదో ఆ పైకి ఎక్కడ అలాంటి పదాలు లోకంలో ప్రసిద్ధి ఉన్నాయి కానీ యోగారూఢ అనే పదం ప్రసిద్ధిలో లేదు యోగారూఢము అంటే యోగము అనేది ఒక పైవేటువంటి ఒక ఎత్తైన కొండ వంటిది దాన్ని ఎక్కాలి యోగా ఎక్కేసిన వాడు యోగారూపుడు అనబడతాడు ఎక్కుతున్నవాడు ఎక్కాలని సంకల్పించి ఎక్కుతూ ఉన్నవాడిని ఆరుక్షు అని అంటారు సంస్కృతంలో ఆ పదం అలా వస్తుంది యోగం ఆరోహం ఇచ్చు యోగాన్ని అధిష్ఠించి ఎక్కాలి అనే కోరిక గలవాడు ఆ విధమైన ఇచ్చగలవాడిని గలవాడిని ఆరుక్షు అని కాబట్టి ఏదైనా ఒక కొండ మీదకి ఎక్కాలని నిర్ణయం చేసుకుని సంకల్పం చేసుకుని ఆరంభం చేశాడు చేసి ఎక్కుతూ ఉన్నాడు ఈ కొండ ఎక్కడం ఎలాంటిదంటే కొండ ఎక్కడం దృష్టాంతంగా చెప్పినా కొండ ఎక్కడం అనేది కొంత జనాలు భయం కలగచ్చు ఇదేదో కొండ ఎక్కడం లాంటిదేమో ఒక రకంగా కొండ ఎక్కడం లాంటిది అయినా దాంట్లో ఉండే భయం దీనికి లేదు అదొక్కటే తేడా కొండ ఎక్కేప్పుడు సగం ఎక్కి నేను ఆగుతానంటే కుదరదు దిగనైనా దిగాలి ముందుకు వెళ్ళనన్నా వెళ్ళాలి ఒకప్పుడు కొండ దిగడం కంటే ఎక్కడం తేలిక ఓ పాయింట్కి వెళ్ళిన తర్వాత దిగడం కంటే ఎక్కడం తేలిక ఇప్పుడు కావాలి ఈత కొట్టేప్పుడు సగానికి వెళ్ళాక భయం వేసింది అనుకోండి అప్పుడు వెనక్కి రావడం కంటే ముందుకు వెళ్ళిపోవడమే సో సో ఎనీవే అలాంటి భయాలు బెంగలు ఫెయిల్యూర్స్ దీంట్లో లేవు అది పెద్ద గొప్ప విశేషం సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కాలని మీకు అనిపించింది అనుకోండి ఏడు కొండలో ఎక్కాలనిపించింది అనుకోండి ఓ కొండ ఎక్కారనుకోండి ఏదో ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఏదో నారాయణాద్రో శేషాద్రో ఏదో ఒక అగ్రి అద్రి అంటే కొండ ఓ కొండ ఎక్కారనుకోండి ఓ కొండ ఎక్కడికి నీరసం వచ్చి ఇంక పోలే చాలని బస్సు ఎక్కేసి పైకి వెంకటేశ్వర స్వామి ఏమీ అడ్డుపెట్టు చాలా ఎక్కడికక్కడికే సంతోషం ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి కొండ ఎక్కడం తర్వాత లోకంలో దేవాలయం అనేది ఒక కొండ మీద కడుతూ ఉంటారు ఆ కట్టడంలో రెండు కారణాలు ఒకటి కొండ కొమ్మున అంటే నుండి ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడి నుంచి చుట్టూ చూస్తే ప్రకృతి యొక్క సౌందర్యం అంతా మనకు అనుభవానికి వస్తుంది ఆ సౌందర్యానికి ఈశ్వరుడికి ఒక అవినాభావ సంబంధం ఈశ్వరుడు అంటే ఒక చోట కూర్చుని ఉంటాడని అనుకోరాదు ప్రకృతి అంతా కూడా సర్వవ్యాపకుడై సౌందర్య రూపంగా శక్తి రూపంగా విలసీలుతూ ఉంటాడు ఒక చోట ఈశ్వరుణ్ణి ఉంటే ఉపాసన కోసం మనం రూపాన్ని భావన చేసి దానికోసం అలా చేసినా ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం ఒక రూపము మాత్రమే అనుకోరాదు సర్వరూపములందు ఈశ్వరుడే ఉంటాడు వాస్తవంలో రూపాలన్నింటికి అతీతుడు కూడా కాబట్టి ఆ ప్రకృతి సౌందర్యము దానికి రూపం ఉండదు అనుభవానికి వస్తూ ఉంటుంది తప్పిస్తే ఈ ఈ రకంగా ఉంటుంది అదేమీ ఉండదు కానీ అది అనుభవానికి వస్తుంది అటువంటి నిరూపమైన ప్రకృతి సౌందర్యం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క వ్యక్తీకరణమే అభివ్యక్తి మాత్రమే అందుకోసమని అటువంటి సౌందర్యం అధికంగా ఉన్న స్థానంలో దేవాలయాన్ని కడతారు అంతేగాని రోడ్డు మధ్యలో దేవాలయం పెట్టేసి దేవుళ్ళు రోడ్డు మీద పడ్డారని ఎవడో అన్నాడు తను జనాలు రోడ్డు పడ్డం అలాంటి దేవుడు కూడా రోడ్డును పడ్డారు ఎందుకంటే ఇటు అటు అటు ఇటు ఇది ఒక్క తిప్పు లేకుండా ట్రాఫిక్ వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలో దేవుడు ఇరుక్కుపోయి ఆ పొల్యూషన్ హింస పడిపోతూ ఉంటాడు హైదరాబాద్లో చాలా చోట్ల అటువంటి చూస్తాం అది కాబట్టి సో ఒక కొండ మీద దేవుడు ఉన్నట్లయితే దాంట్లో ఉండే సింబాలిజం ఏమిటంటే మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి జీవితం ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అంటే సంసారం నుంచి కొన్ని మెట్లు పైకి ఎక్కి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఆ స్థితికి అలా ఎక్కి ఆ యోగము అనే ఉన్నత స్థితికి చేరుకుని ఉన్నతాన్ని ఎత్తైన ఒక అర్థం సో అభివృద్ధికరమైన ఆ స్థితికి చేరుకుని అక్కడ ఈశ్వరునితో సంయోగాన్ని పొందటం ఈశ్వరునితో తన యొక్క అభేదాన్ని అనుభవాన్ని తెచ్చుకోవటం సాక్షాత్కారము అంటారు దాన్ని యోగారూఢుడు అంటారు అటువంటి యోగారూఢత యోగము యోగము అనే పై చేరుకుని చేరుకుని తన యొక్క ఈశ్వరత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నట ఇది భగవద్గీత మనకిచ్చే సందేశం యోగారూఢుడవు అయి ఉండాలి నువ్వు అసలు యాత్ర ఆరంభిస్తే కదా పైకి పైకెక్కడం ఇంకా మేము ఆరంభం చేయలేదంటే ఆరంభించేది ఆ పైకి ఎక్కేటువంటి సంకల్పాన్ని చేసి ఎక్కడ ప్రారంభించి నువ్వు పైకి చేరుకో ఇంకా మేము ఆరంభం చేయలేదనో ఆరంభం చేస్తూ మధ్యలో ఎక్కడో ఆరంభంలోనో మధ్యలోనో ఉన్నాము అంటే అప్పుడు మనం ఏం చేయాలి ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేయద్దు పైకి చేరుకోవాలి అనే సంకల్పాన్ని కొనసాగించి సాధనను ముందుకు తీసుకుపో సో వృక్షోహ మునే యోగం కర్మ కారణముచ్యతే యోగం వృక్షోహ మునే మీరు యోగము అనే పైమెట్టు యోగము అంటే పరమేశ్వర సాక్షాత్కారము ఈశ్వరునితోటి అభేదము దానికి యోగము ఇంకా అంటే ఈశ్వరునితోటి జీవుడికి ఉండే అభేదాన్ని తెలుసుకుంటారు దానికి యోగము పేరు జ్ఞానం ఆ జ్ఞానము అనే పైవట్టుకు మీరు ఎక్కాలనే సంకల్పం మీకు ఉన్నట్లయితే మీరు వెంటనే ఏం చేయాలి దేన్ని పట్టుకోవాలి దేన్ని సాధనం కారణం అంటే సాధనం అనుకోండి ఇక్కడ దేన్ని సాధనంగా స్వీకరించాలి కర్మని సాధనంగా స్వీకరించాలి కర్మ అంటే కర్మయోగము అని అర్థం ఎందుకంటే ఇంతవరకు చెప్పుకొచ్చింది అదే కదా ఆ కర్మయోగమును సాధనంగా స్వీకరించి సో మీరంటే నిష్కామ కర్మయోగాన్ని సాధనంగా స్వీకరించండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మీరు యోగ ఆరుక్షువు అనబడతారు అలాగా ముందుకు వెళ్ళగా వెళ్ళగా అంతఃకరణం శుద్ధమై శుద్ధమవటము అంటే దానికి నిర్ధారణ ఏంటంటే రాగద్వేషముల యొక్క వృత్తి చాలా తక్కువగా ఉంటుంది ఇంచుమించు ఉండదు కూడా రాగద్వేషాలు లేకుండా అయిపోతాడు మా హృదయం అలా అయిపోతుంది అది అంతఃకరణము యొక్క శుద్ధి ఆ స్థితికి మీరు చేరుకుంటే హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుడు సాక్షాత్కరిస్తారు ఈశ్వర విల్ హింస ఆత్మ తన స్వరూపాన్ని తానే ప్రకటిస్తుంది సరిగ్గా లాగే మీరు తలుపులు వేసేసి కత్తెలు లాగేసి అన్నీ వేసేసి లోపల చీకట్లో కూర్చుంటే సూర్యుడు మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ మీరు కనుక కర్టన్లు తీసేసి తలుపులు ఓపెన్ చేసి అద్దాలన్నీ క్లీన్ పెట్టుకుని ఆ కిటికీ దగ్గర వెళ్ళి నిలబడితే సూర్యుడు తనంత తానుగా మీకు సాక్షాత్కరిస్తాడు మీరు సూర్యుడిని తాడేసి లాక్కురారు మీ ప్రయత్నం వల్ల వాడు సూర్యుడు సూర్యుడు తనంత తానుగా వచ్చి మీకు సాక్షాత్కరిస్తాడు మీ తరపు నుంచి మీరు చేయాల్సింది ఏమిటంటే కర్తవ్యం తీసేసి అద్దాన్ని తెరిచి కిటికీని తెరిచి అక్కడ నిలబడి ఉన్నారు సరిగ్గా దాన్నే మనం కూడా ధ్యానంలో ముని ముని అయి ఉండాలి బయట దేవుణ్ణి వెతికేవాడు పనికిరాడు ఈ యోగానికి బయట దేవుణ్ణి వెతకడం పూర్తి చేసి హృదయంలో దేవుణ్ణి వెతకడం ఆరంభించిన వాడికి ఈ యోగము అనే పైవెట్టుకు ఎక్కడం సంభవం అవుతుంది మీనాం హృది దైవం కాబట్టి అటువంటి ముని ఒక స్థితిలో ఆ యోగాన్ని చేరుకుంటాడు ధ్యాన నిష్ఠలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకా ఎలాగైతే కొండ మీదకి ఎక్కేసిన వాడు ఇంక ఎక్కడం అనే ప్రయత్నం మానేసేసి పైగా అక్కడ విశ్రాంతిగా కూర్చుంటాడో అలాగే వీడు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞాని ఆత్మనిష్ఠుడుగా అలాగా ఆత్మయందు నిష్ఠతో ఉండిపోతాడు దానినే శమము అని అంటారు అంటే ఇంక ప్రయత్నము సాధన అన్నీ కూడా ఉపరతి అయిపోతాయి అవన్నీ విత్డ్రా అయిపోతాయి ఇంకా ఇంక బయటకు వెళ్లాల్సింది ఏమీ లేదు కాబట్టి కొండ శిఖరం మీదకి ఎక్కిన వాడు కూర్చుని విశ్రాంతి తీసుకున్నట్టుగా ఈ జ్ఞాని కూడా ఒకసారి యోగారూఢుడైపోతే హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి రెండు స్టేజ్లు ఫస్ట్ స్టేజ్ ఏమిటి కర్మ కారణం వచ్చితే మీరు ఆ పరిమిటం చేరుకోవాలంటే మీరు కర్మయోగాన్ని చేయాలి కర్మయోగం అంటే ఏమిటి love and self desire and work కాదు డిజైర్ అండ్ వర్క్ అంటే కర్మది బంధిస్తుంది డిజైర్ ప్లేస్ లో లవ్ పెట్టండి తన వైపు లాగితే డిజైర్ ఎదరవాళ్ళకి సమర్పిస్తే లవ్ ఏమంటే తర్వాత తన స్వార్థం కోసం చేసుకుంటే వర్క్ ఎదరవాళ్ళ కోసం ఉపకారం కోసం చేస్తే సెన్ కాబట్టి డిజైర్ అండ్ వర్క్ తోసిపుచ్చి లవ్ అండ్ సెన్ మీరు చేస్తే మీకు ఆ యోగ్యత వస్తుంది ఏమిటి యోగ్యత మెడిటేట్ అండ్ రియలైజ్ దానికి యోగ్యత ఈ విధంగా కర్మయోగము ధ్యాన యోగానికి బహిరంగ సాధనము అనే విషయాన్ని ఈ శ్లోకం చూపిస్తోంది అనే అవతారికలో మనం నిన్న చూసి ఉన్నాం ఇక్కడ మీరు చూడండి మీ ఇప్పుడు మన ఈ ఆరూఢ స్థితి పైకి ఎక్కుట అనే స్థితి అది ప్రారంభాధీనంగా వచ్చేస్తుంది మీకు మీ ప్రారంభంలో ఉంటే మోక్షం వస్తుంది మీ ప్రారంభంలో లేకపోతే రాదు అలాంటి వాదాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు అంగీకరించు ఎప్పుడు కూడా ప్రారంధాధీనంగా ఉండేవి సుఖ దుఃఖాలు ఈశ్వర ప్రాప్తి ప్రారంధాధీనం కాదు కొంతమంది చెప్తారంటే నీ చేతిలో ఆత్మజ్ఞానం ర్యాక్ ఉందిరా కాబట్టి నీకు ఆత్మజ్ఞానం వస్తుందని చెప్తాడు ఏదో ఏదో ఉత్సాహం కోసం చెప్పిన మాట కానీ ఆ విధంగా రేఖను పెట్టి లేకపోతే నీ జాతకంలో శని బాగా పనిచేస్తున్నాడు కాబట్టి నీకు సంసారం నీకు గిట్టుబాటు అవ్వదు నీకు జ్ఞానమే పనికొస్తుంది కాబట్టి నీకు మోక్షం వస్తుంది శని కారణంగా నీకు మోక్షం వస్తుంది తర్వాత ముఖ్యంగా జాతకులు ఏమని చెప్తారంటే కేతువు కనుక అనుగ్రహిస్తే మోక్షం వస్తుందని చెప్తారు కేతువు దూరంగా పోయాడు అనుకోండి వీడు సంసారంలో బాగా అభివృద్ధి పెడిపోతాడు డబ్బు దశకం అన్ని బాగా వస్తాయి ఆ కేతువు వీడి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఇవన్నీ కుప్పకూలి వీడు మోక్ష మార్గంలో ముందుకెళ్తాడు అని అలా చెప్తారు కాబట్టి ఒక దృష్టికోణంలో చెప్పిన మంచిదే ఆ చెప్పిన దాని గురించి మనకు వ్యతిరేకమైన కాదు కానీ కానీ మోక్షము ఆ యోగారూఢ స్థితి అనేది చేతిలో రేఖలను బట్టో లేకపోతే గ్రహాల్లో పొజిషన్ను బట్టో లేకపోతే ప్రారంధాన్ని బట్టో ఉండదు ప్రారంధాధీనం కాదు మోక్షం మోక్షము సాధనాధీనం గీత ప్రారంధ శాస్త్రం కాదు గీత పౌరుషవాది శాస్త్రము ప్రారంభవాది శాస్త్రము కాదు ప్రారంభాన్ని బట్టి సుఖ దుఃఖాలు వస్తుంటే నువ్వు ఆ సుఖ దుఃఖాలలో తితిక్షని కలిగి ఉండు అని పౌరుషాన్ని చెప్పే శాస్త్రం పౌరుషం అంటే పురుషుడు చేసే సాధన సాధనని చెప్పే శాస్త్రమే కానీ నువ్వేమీ చేయక్కర్లేదు కాలంలో కూర్చో అంత ప్రారంభంలో రాసున్నట్టుగా అవుతుంది ప్రారంభంలో మోక్షం రాసుకుంటే వస్తుంది ప్రారంభంలో జ్ఞానం రాసుకుంటే వస్తుంది ప్రారంభంలో రాసి లేదనుకో నువ్వు ఎంత కలిగెళ్ళాడినా ఎలాగో రాదు అని ఇలాంటి మాటలు చెప్పడం లేదు ప్రారంభవాది శాస్త్రము కాదు పౌరుషవాది శాస్త్రము కనుక మీరు ప్రారంభాధీనంగా గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల కానీ మరో దాని వల్ల కానీ రేఖలను బట్టి కానీ వచ్చేవి దుఃఖాలే కానీ ఈశ్వర ప్రాప్తి కాదు మీరు యోగమును పొందాలి అంటే మీరు సాధన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ధనం కావాలనుకోండి ధనం కావాలనుకుంటా అయితే భోగం కావాలనుకున్నా మనకి ప్రారంభాధీనంగా గ్రహాలు ఉంటే రేఖలు ఉంటే వస్తాయి లేకపోతే రావు మనం ఏ ప్రయత్నం చేయొద్దని ఊరుకుంటారో వీళ్ళు ఊరుకో ఆ ధనం కోసం వీడు కిండర్ గార్టెన్ నుంచి ధనం కోసం ప్రయత్నం ఎలాగా కిండర్ గార్టెన్లో బాగా వస్తే మంచి స్కూల్లో సీట్ వస్తుంది మంచి స్కూల్లో సీట్ వస్తే ఐఐటీలో సీట్ వస్తుంది ఐఐటీలో సీట్ వస్తే అమెరికా వెళ్ళచ్చు అమెరికా వెళ్తే బాగా డబ్బు వస్తుంది కట్నం కూడా బాగా వస్తుంది అని కిండర్ గార్టెన్లో ఉంటుంది క్యాలిక్యులేషన్ వీడి క్యాలిక్యులేషన్ చూసి వాడేమో ఫీజు మూడు వేలు తీసుకోవడానికి బదులు పదివేలు తీసుకుంటాడు వీడి క్యాలిక్యులేషన్ చూసి వాళ్ళు అలా అంటారు ఎందుకంటే అంత ఫీజు ఎందుకండి అంటే అంత ఫీజు ఎందుకేటండి రేపు పొద్దున్న మీ కుట్రాడు ఎంఎస్ క్లాస్ అయిన తర్వాత మీరు గోల్డ్ కట్నం తీసుకుంటారు అని ముందు వీడి ముందు వస్తుంది కాబట్టి ధనాన్ని ధనాన్ని భోగాన్ని ప్రారంభాన్ని వదిలిపెడుతున్నారా వదిలిపెట్టట్లేదు పురుషకాలాన్ని ఉపయోగించే ధనాన్ని భోగాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ధనాన్ని భోగాన్ని మీరు ప్రారంభానికి విడిచిపెట్టి ఈశ్వర ప్రాప్తిని సాధనలో తీసుకురావాల్సిన న్యాయం అసలు న్యాయం అయితే ఉన్నది ధనం భోగం మాట అలా ఉన్నా ఈశ్వర యోగం మటుకు మీకు దానికి సాధన చేస్తే కానీ అది సిద్ధించదు ఓ మహాత్ములు చెప్తూ ఉండేవారు వైరాగ్యం దానంతటది రాదు భోగాలు రాగద్వేషాలు వాటంతటా అవి సంప్రాప్తం అవుతాయి తప్ప వైరాగ్యం మీరు శాస్త్ర శ్రవణం చేసి మహాత్ముల సత్సంగం చేసి మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి క్రోధి చేసుకుంటే వచ్చేది తప్ప దానంతటా వచ్చేది వైరాగ్యం కాదు అని ఒక మహాత్ములు చెప్పేవారు కాబట్టి ఈ యోగారూఢ స్థితిని మానవుడు తన ప్రయత్నపు సాధన చేసి సంపాదించుకోవాలి అని ఇక్కడ శ్రీకృష్ణుడు అరుక్షువు కనుక నువ్వైనట్లయితే పద అడుగు వేయి ముందుకి కర్మయోగాన్ని అనుష్ఠించు అని చెప్తున్నాడు ఒకసారి ఆరుఢుడు అయిపోయిన తర్వాత ఆత్మనిష్ఠుడుగా ఉండిపోతాడు అని ఆ రెండు స్థితులను చాలా చక్కగా ఆయన వివరించాడు భాష్యం చూద్దాం ఆరు వృక్షోతి ఆరుక్షో ఆరుక్షో అనారూఢస్య అవస్థాపం అసమర్థస్య ఆరు వృక్షో అంటే పైకి ఎక్కాలి అని అనుకుంటున్నాడు పైకి ఎక్కాలి అనుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటండి అని కోరుకుంటున్నాడు అంటే అనారూపుడు ఇంకా పైకి ఎక్కలేదు పైకి ఎక్కేసిన వాడు పైకి ఎక్కాలి అని కోరుకుంటాడా కోరుకు కాబట్టి ఆరు వృక్షో అంటే అనారూపుడు అని అర్థం ఇంకా పైకి ఎక్కలేదు ఏమిటండి పైకి ఎక్కడం ఏమిటి ఇది ఏమన్నా కొండ ఏమన్నా అంటే కాదండి ధ్యానయోగ స్థితిని చేరుకోవడానికి ఇంకా శక్తి లేదు వీడికి అని అర్థం కాబట్టి సమస్త సంకల్పములను త్యాగం చేసేసి ఆ రకంగా అలా నిశ్చలంగా మనస్సు కదలకుండగా నిశ్చలంగా నేంగతే సోపమా యథా దీప నివాతస్థ నేంగతే సోపమాస్మృత అన్నాడు శ్రీకృష్ణుడు చోట సో గాలి వీచని చోట మీరు దీపం పెడితే ఆ దీపం ఎలా ఉంటుందండి అసలు ఎక్కడ చలనం లేకుండా అలా కట్టేసినట్టుగా ఉంటుంది ఆ దీప కణిక అది జ్వాల ఆ విధంగా ఉంటుంది మనస్సు ఏ రకమైన చలనము లేకుండా నిశ్చలంగా ఉంటుంది మనస్సు నిశ్చలంగా ఉంటే ఏమిటవుతుంది నేను నిన్న మనం చేశాను మనస్సు చలనాత్మకంగా చలనాత్మకం అది మరొక మనస్సు చెల్లించుతోంది అనుకోండి అంటే ఏదో ఒక వృత్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది ఈ రూపం ఆ రూపం అలా మారుతూ ఉంటుంది ఇప్పుడు ఘటాకారాన్ని పొందిందనుకోండి మనస్సు అప్పుడు ఏమవుతుందంటే మనస్సు యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మీరు మనస్సు అంటే అది జ్ఞాన సాధనం తెలుసుకునే సాధనం ప్రమాణం సో అది దేనిని తెలుసుకుంటుందో ఆ రూపాన్ని పొందుతుంది మనస్సుతో మీరు ఘటాన్ని తెలుసుకున్నారు అంటే మనస్సు ఘటాకారాకారితం అవుతుంది అది దేనిని ఏ రూ ఏ ఇప్పుడు ఈ పిండితోటి చిలకలు అవి చేస్తారు పిండితో చిలకలు అలాంటివి చేస్తారు ఆహార తిండి పదార్థం మంచి చేసేప్పుడు ఈ పిండి ముద్ద తీసుకుని మీరు ఏ రూపం ఏది చేయాలనుకుంటే ఆ రూపంలోకి దాన్ని చేర్చి మీరు నూనెలో వేసి వేపుకుంటే అవన్నీ వస్తాయి చిలకలు గుర్రాలు ఇవన్నీ కూడా వస్తాయి ఆ విధంగానే మనస్సు ఘటాన్ని తెలుసుకునే సందర్భంలో ఘటాకారాన్ని పొందేస్తుంది యువతిని తెలుసుకునే సందర్భంలో యువతి ఆకారాన్ని పొందుతుంది దేవుణ్ణి తెలుసుకునే సందర్భంలో దేవుడి ఆకారాన్ని పొందుతుంది ఏది తెలుసుకుంటే దాని ఆకారాన్ని పొందుతుంది మనస్సు యొక్క లక్షణం ఇప్పుడు నేను ఘటాల గురించి భావన చేస్తున్నాను అనుకోండి ఘటాకారాకారితమై ఉంటుంది మనస్సు సపోజ్ మనస్సు ఏ ఆకారాన్ని పొందలేదు అంటే అర్థం ఏమిటి థాట్ లేదు thoughtless state thoughtless state thoughtless state mindless state కాదు తెలుసు తేడా తెలుసిన రెండింటిగా thoughtless is not same as mind mindless అంటే బుర్ర వాడని అర్థం అది కాదు థాట్లెస్ స్టేట్ ఇప్పుడు వాడే థాట్లెస్ సో ఏ రకమైన చలనము అంటే mind has become no mind అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు తరంగాలు వస్తుంటే ఏదో బురదాది వస్తుంటుంది తరంగా తరంగాలు రావడం మానేసి అనుకోండి అప్పుడు ఏం మిగులుతుంది స్వచ్ఛమైన నీరు మిగులుతుంది అదేవిధంగా మనస్సులో ఈ చలనం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మీరు రూపంగా నిలిచి ఉంటారు అంతే మనస్సు చలనాన్ని బట్టి జీవుడయ్యాడు మనస్సు నిశ్చలమైతే ఈశ్వరుడైపోయారు అయితే మీ స్వరూపం ఈశ్వరుడని తెలిసిన తర్వాత మనస్సు చలనం అయినా కూడా ఈశ్వరుడుగానే ఉంటారు అది తరువాత స్థితి యోగారూఢ స్థితి అది తర్వాత చూద్దాము కాబట్టి మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైపోయిందో అప్పుడు మీరు సచ్చిదాత్మరూపంగా ఉంటారు అవేర్ఫుల్ బీయింగ్ అలా ఉంటారు అలా ఉండాలి అలా ఒక కొంతసేపు ఉండాలి దాన్ని ధ్యానయోగము అంటారు అలాగా ఓ సెకండ్లో ఐదు సెకండ్లో ఉండి మళ్ళీ ఆలోచనలన్నీ కూడా తేనె తుట్టని కలిపితే తేనె తీగ వచ్చేసినట్టుగా అలాగే ఏకంగా వచ్చేస్తున్నాయి అనుకోండి మనం మనస్సు మీద ఏ రకమైన సమాధానము అంటే ఏకాగ్రత లేకుండా అయిపోయాము అనుకోండి కూర్చోలేకపోతాం మీకు ఎలా ఉంటుందంటే మీరు ఇలా ధ్యానం చేద్దామని కూర్చుంటే ఏదో పెద్ద ప్రెషర్ వచ్చేస్తుంది లోపల నుంచి అవి వచ్చేసి ఏదో గుర్తుకొస్తుంది పొయ్యి మీద పాలు పెట్టేవాళ్ళం లేకపోతే కాఫీ డికాషన్ వేసి ధ్యానాన్ని కూర్చుంటే ధ్యానం అయ్యేప్పటికీ డికాషన్ దిగుతుంది కాఫీ తాగొచ్చు డికాషన్ వేసుకోకుండా వచ్చి కూర్చున్నామే మనం అని ఇలాంటి ఏదో ఐడియా వస్తుంది రాగానే ఇంకా ఊరికే వద్దు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ధ్యానంలో కూర్చున్నాం అని మనం అనుకుంటాం అనుకుంటాం అంటే లోపల నుంచి ప్రెషర్ కుక్కర్ నుంచి ప్రెషర్ వచ్చినట్టుగా వస్తుంది అప్పుడు ఏమనిపిస్తుందంటే వద్దులేపా ఇటు ధ్యానము మిగలక అటు కాఫీ మిగలక ఎందుకు వచ్చింది పోయి మీరు డికాషన్ వేసుకుని వస్తుంది వచ్చి మళ్ళీ కూర్చుంటాడు ఇంకోటి వస్తుంది ధ్యానం చేయలేకపోతాడండి ధ్యానం చేయడం చాలా కష్టం అండి నిజానికి మనుషులకి పని అప్పు చెప్తే పరిగెత్తులు చేసుకుంటే వస్తుంది ఏ పని చేయకుండా అలా కూర్చోరా అని అన్నారనుకోండి చేయలేదు ధ్యానం చేయడం కష్టం పూర్వానికి ఓ దేవాలయంలో ఓ సాధువు ఒక ఆయన ఉండేవాడు గతం మీరు వినుంటారు కొంతమంది వినుండాలని చెప్తున్నాను సో ఆ దేవాలయానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు ఈ ఈ కథ పూజ స్వామికి చెప్పారు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి దేవాలయం ఆదాయం హుండీ కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్ట్ కటింగ్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఎంత జీతాలు తీసుకుంటున్నారో అదంతా కూడా కూర్చొని మొదలుపెట్టారు మొదలు పెడితే ఆయనకు ఒక ఐటమ్ కనపడతారు స్వామి అని ఒక ఆయన ఉన్నాడు ఒక సాధువు ఆయన చేసి పని ఒక గీత పెట్టు ఏమీ పని చేయదు ఆయన నెలకి నెలకి ఇచ్చేది ఏమిటి అంటే ఐదు వందలు ఇది మనం కాస్ట్ కట్ చేయొచ్చు అని అనుకుని ఆ స్వామిని పిలిచాడు ఆయనకి ఎస్ఎస్ స్వామి అని పేరు ఎస్ఎస్ అంటే సింప్లీ సిట్టింగ్ స్వామి అని అలా పేరు సింప్లీ సిట్టింగ్ ఏ పని కూడా కూర్చుంటాడు పిలిచాడు కాబట్టి మీరేం చేస్తారు మీరు నేనేమి చేయనండి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు ధ్యానం చేయడం అంటే ఏం చేస్తారని ఏమి చేయకపోవడం పేరే ధ్యానం ఉండేది ఎవరు చేస్తే అది చల్లడమే కానీ ధ్యానం ఉంటుందని నేను ఏమి చేయను ధ్యానం చేస్తాను సరే మీ మిమ్మల్ని నేను డిస్మిస్ చేస్తున్నాను ఎందుకంటే కాస్ట్ కట్ చేయాలి పని చేసిన వాళ్ళకే జీతం మీ ఐదు వందలు కట్ చేసేస్తాను అంటే ఆయన అన్నాడు పొలండి మీరు అలా చేస్తే నేను మరో చదువుకోతాను కానీ ధ్యానం చేయడం అంత తేలిక కదండి మీరు అనుకుంటున్నారు అలాగా నేను చేసే పని నేను చేసే ధ్యానం చాలా తేలికని పని చేసి వాళ్ళందరూ కష్టపడిపోతున్నారని కదా మీరు అనుకునేది అది కరెక్ట్ కాదంటే అదే కరెక్ట్ అన్నమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా మరి ఎగ్జిక్యూటివ్ అంటే పనిని ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్ కదా అదే కరెక్ట్ అంటే మీరు పొరపడ్డారు మీరు పని చేయండి నేను వెళ్ళిపోతాను కానీ మీరు ఒక్క ముప్పై నిమిషాలు ఏ పని చేయకుండా మీకు ధ్యానం ఎంత కుదిరింది కుదరలేదని కూడా నేను అడగను మీరు ముప్పై నిమిషాలు ఏ పని చేయకుండా కదలకుండా అలా కూర్చోండి ముప్పై నిమిషాలు కళ్ళు తెరిచినా పర్లేదు కదలకుండా ముప్పై నిమిషాలు కూర్చోండి కూర్చుంటే ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంటే సరే అరవై తర్వాత రండని ఏం కదలకుండా కూర్చుంటాడు ముప్పై నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చోలేకపోతే అప్పుడు ఆ స్వామీజీని పిలిచే సరే ఉండండి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను యోగము చాలా కష్టం కాబట్టి ధ్యానయోగాన్ని ఇంకా వీడు ఆరుహుడు కాలేదు ధ్యానయోగంలో నిలిచి ఉండటానికి అవస్థానం నిలిచి ఉండటానికి సమర్థుడు కాలేదు అప్పుడు ఏం చేయాలి కర్మయోగ జీవనాన్ని టేకప్ చేయాలి ఇప్పుడు మెడిటేట్ అండ్ రియలైజ్ మా వల్ల అవటం లేదండి అంటే అవును మీరు మీరేమో కంగారు పడి మెడిటేట్ అండ్ రియలైజ్లోకి వచ్చారు పైన ఏముందో చూడండి లవ్ అండ్ సెల్ఫ్ అని ఉంది డూ అది చేస్తూ ఇది మొదలు ఇప్పుడు స్లోగా ప్రోగ్రెస్ వస్తుంది అది వదిలిపెట్టి దీంట్లోకి వస్తే మీరు ఆ మనస్సుకి ఏకాగ్రతను సాధించలేకపోయే ప్రమాదం ఉన్నది అని కాబట్టి సాధన చేసుకోవాలి అని చెప్తున్నారు తస్య కర్మఫల సన్యాసిన ఆ విధంగా పైకి యోగము అనే పైన ఎక్కాలనుకునే ముని ముని మననశీలు ఇక్కడ మనం సంసారం గురించి మాట్లాడటం లేదు సంసారంలో భోగాల వెంట ఆ భోగాలను అనుభవించడానికి కావాల్సిన ధనాన్ని పొగేసే ప్రయత్నం చేస్తూ ఎందుకంటే భోగములు ఖరీదుగా ఉంటాయి మీకు భోగం కావాలంటే కూడా భోగంతో పాటు ధనాన్ని కూడా సంపాదిస్తూ ఉండాలి డబుల్ వర్క్ సో ఆ భోగాల వెంట ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో వీడు తిరుగాడుతూ ఉండేటువంటి వాడు వాడు ఆరుక్షు అవుతాడా అవడం అలాంటి మాట చెప్పట్లేదు ఇక్కడ మునే ముని అంటే వీడు కర్మఫల సన్యాసిన ఇత్యర్థ కర్మఫలాన్ని త్యాగం చేసిన ముని అని కర్మఫలాన్ని త్యాగం చేసి కర్మలు చేసుకుంటున్నవాడు వాడి గురించి కదా స్థుతించేటంటే ముందు శ్లోకంలో వాడు గొప్ప సన్యాసుడు సమానమని కాబట్టి కర్మఫలాన్ని త్యాగం చేసి మననశీలుడై కర్మలను చేసుకుంటూ ఉన్నాడు ఎందుకు చేసుకున్నాడు అంటే అలాగా కర్మఫలాన్ని విడిచిపెట్టి కర్మ ఎందుకు చేసుకున్నాడు ఏం వాడా ఏమి అని అంటారేమో కాదు వాడు కాదు కర్మఫలాన్ని త్యాగం చేసి నిష్కామంగా కర్మ చేయడం ద్వారా అతను ధ్యానయోగానికి కావలసిన అర్హతను సంపాదించుకుంటున్నాడు అతను ఆ పైమెట్టుకు ఎక్కడానికి కావలసిన సాధనలో ఉన్నాడు అటువంటి వాడికి కిం ఆరుక్షోహం యోగం కర్మకారణం సాధనముచ్యతే సో కిమ్ ఓకే ఈ యోగము అనే పైనట్టు ఎక్కదలుచుకున్న ఈ సాధకునికి ఏమిటి ఏమిటి సాధకునికి ఏమిటి ఏమిటి అంటే యోగం కర్మ కారణం ఉచ్యతే యోగం ఆరు వృక్షో యోగం అనే పైనట్టు ఎక్కదలుచుకున్న ఈ సాధకునికి కర్మ కారణము అని చెప్పబడుతుంది కారణము అంటే అర్థం ఏమిటి సాధన కారణం సాధన కాబట్టి యోగము అనే పైమెట్ ఎక్కదలుచుకున్న సాధకునికి ఏది సాధనమేమిటి కర్మ కర్మ అంటే ఎటువంటి కర్మ కర్మఫల సన్యాసం చేసిన కర్మ అటువంటి కర్మ సాధనము ఇప్పుడు ఒక శృతికారులు ఏమని చెప్పారంటే శృతికారులు ఏమని చెప్పారంటే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహతి సరిత్ పౌరుషేణ ప్రయత్న యోజనీయా శుభే పథి అని చెప్పారు అంటే ఇప్పుడు మనస్సు ఏకాగ్రం అవటం లేదు ధ్యాన యోగంలో నిలబడటం లేదు ఎందువల్ల మనస్సులో వాసనలు నిండి ఉన్నాయి వాసనలు అంటే అది ఎలాగంటే ఈ వెల్లుల్లిపాయలు దాచిపెట్టినటువంటి సీసా ఉందనుకోండి సీసా వస్త్రం అయితే మరీ కష్టం వెల్లుల్లిపాయ కట్టిన వస్త్రం ఉందనుకోండి లేకపోతే వెల్లుల్లిపాయలు దాచిపెట్టిన సీసా దాన్ని మీరు బ్రష్ పెట్టి కడిగేసి ఎండబెట్టి అబ్బా ఇది శుభ్రంగా స్వచ్ఛంగా ఉందని ముక్కు దగ్గర పెట్టుకుంటే వెల్లుల్లి వాసన వేసుకో దాన్ని వాసన దాన్ని మళ్ళీ ఇంకోసారి నిర్మాయో ఏదో వేసి మళ్ళీ బ్రష్ పెట్టి కడిగి వాటర్ శుభ్రంగా పోసి కడిగి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ముక్కు దగ్గర పెట్టుకుంటే మళ్ళీ వెల్లుల్లిపాయ వాసన వేసుకో ఈ విధంగా ఈ మనస్సు వాసనలతో నిండి ఉంది ఈ వాసనలు కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడ్డ కొన్ని మంచి వాసనలు ఎలా ఉంటాయి పొద్దున్నే లేచి ఏదైనా మంచి పని చేద్దామని అనిపించింది వాకింగ్కి వెళ్దామని ఏదో చేద్దాం మంచి పని చేద్దాం అనిపిస్తే అది మంచి వాసన చెడు వాసనలు ఉంటాయి ఈ రెండు ఉంటాయి సో ఈ శుభ అశుభ వాసనలతో మనస్సు నిండి ఉండగా మీరు వెళ్ళి ధ్యానంలో కూర్చుని ఓం ధ్యానం చేస్తూ ఓం ఓం అంటే ఏమీ వర్కౌట్ కాదు మనస్సుతో కూర్చుని కాబట్టి ఏం చేయాలి ఈ వాసనా ప్రవాహానికి మీరు ఒక అడ్డుకట్ట వేయాలి ఎలా అడ్డుకట్ట వేయాలంటే శుభవాసనలని అధికంగా చెయ్యాలి శుభవాసనలను అధికంగా చేస్తూ ఉంటే అశుభవాసనలు ఈ శుభవాసనల చేత నిరాకరించబడతాయి ఆ తర్వాత శుభవాసనలు కూడా పోతాయి ఆ సీసాకి ఏం చేయాలంటే దానికి ఏదో సెంటో ఏదో వేసి లేకపోతే ఒక పరిమళ ద్రవ్యం ఒకటి దాంట్లో మారేసి దాన్ని మూతపెట్టి రెండు రోజులు ఆ పరిమళ ద్రవ్యంతో దాన్ని అట్టబెట్టాలి అట్టే పెట్టి ఆ తర్వాత కరిగేస్తే ఇప్పుడు వెల్లుల్లి వాసన ఉండదు పరిమళ ద్రవ్యం వాసన కూడా ఉండదు ఆ రకంగా వాసనను మీరు న్యూట్రలైజ్ చేయాల్సి కాబట్టి పురుష ప్రయత్నము సాధన చేసి మనస్సులో ఉండే అశుభ శుభవాసనల ద్వారా మీరు శుద్ధి చేసుకోవడం అవసరము అశుభవాసనలు ఉంటే కర్మఫల రూపంగా భోగవాసనలు అవన్నీ కూడా భోగవాసనలను ఎప్పుడైతే మీరు కర్మఫల సన్యాసం ద్వారా నిరాకరిస్తారో అప్పుడు శుభవాసనలు కూడా చల్ల అవి కూడా పక్కకి తప్పుకుంటాయి ఆ విధంగా మీ మనస్సు ఏకాగ్రతకి సంసిద్ధమవుతుంది అప్పుడు మీరు ధ్యానయోగంలో ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు ఇది వ్యవస్థ కాబట్టి ఆ విధంగా మీరు ఆ కర్మయోగాన్ని సాధనంగా చేపట్టాల్సి ఉంటుంది అయితే ఈ కర్మయోగాన్ని చేపట్టేప్పుడు యోగారూఢ స్థితికి మనం చేరుకోవాలి అనే ఒక సమధికమైన ఉత్సాహంతో మీరు కర్మయోగాన్ని చేయాల్సి ఉంటుంది అలాగే కర్మయోగం కొన్ని సంవత్సరాలు చేసి తర్వాత ధ్యానం చేస్తాము అని కాదు అన్ని సైమిల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి కర్మయోగాన్ని చేసుకుంటూ లౌకికమైన వాసనలు భోగాల వంట పరుగు తీయడం మానేసి కర్మఫల సన్యాసం చేసి చక్కగా శ్రద్ధగా కర్మయోగాన్ని చేస్తూ కనుక జీవించినట్లయితే కొంతకాలం అప్పుడు మనస్సులో ఉండే రాగద్వేషాలని కలుష పోతాయి అవుతాయి శుద్ధి అయిపోతుంది అప్పుడు ధ్యాన యోగాన్ని బాగా అనుష్ఠానం ఈ లోపల కూడా ధ్యానాన్ని చేస్తూ ఉంటాడు ఆ ధ్యానంలో ఒక ప్రతిష్ట అంటే ఒక నిలకడ వీడికి లభిస్తుంది ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతాడు ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది యోగారూఢుడైపోతాడు కాబట్టి ఈ కొండ ఎక్కడానికి ఒక పట్టుదల ఉండాలి ఇది కొండ ఎక్కడం ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కాలి నడిచి ఎక్కాలి అని పాపం కొంతమంది భక్తులు ప్రయత్నం చేస్తారు కానీ చాలామంది భక్తులు వెళ్ళి బస్సులో కూర్చుంటారు ఆ బస్సులో కూర్చోప్పుడు కూడా కొంచెం ప్రేమగా టికెట్ క్యూలో ఉందామని ట్రై చేయరు తోసేస్తూ ఎదరవాళ్ళు తోసేస్తూ వాడికి అడుగు లంచం ఇచ్చేసి ఈ గేట్ నుంచి వాడు రమ్మంటే ఆ గేట్ చెక్కేసి ఏదో చేస్తూ ఉంటారు దాంట్లో కూడా మళ్ళీ అశుభవాసనలో ప్రవేశించి అంతా ఇదంతా దేనికోసం చేస్తున్నారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి సో వెంకటేశ్వర స్వామి అంటే అర్థం ఏంటంటే వెంకటేశ్వర స్వామి హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు కొండ ఎక్కడము అంటే యోగ సాధనలో ముందుకు వెళ్ళటం యోగ సాధనలో ఏడు భూమికలను చెప్పారు వసుంధర సరస్వతి గూఢార్థ దీపికలో ఈ ఆరోధ్యాయంలోనే ఈ ఏడు భూమికలని విస్తారంగా వర్ణించాడు మీరు సాధన చేసుకుంటూ ఉంటే ఇటు కర్మయోగానుష్ఠానము ఇటేమో ధ్యానము రెండు కూడా చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా క్రమక్రమంగా మీకే తెలిసిపోతుంది ఓ మనలో మార్పు వస్తుంది కొంచెం ఇనీషియల్గా యోగం యొక్క రహస్యం ఏంటంటే ఆరంభంలో అభివృద్ధి ఉన్నతి స్వల్పంగా ఉంటుంది క్రమక్రమంగా మీరు ప్రోగ్రెస్ చేస్తుంటే చాలా వేగంగా తర్వాత వేగం పుంజుకుంటుంది ఆరంభంలో స్వల్పంగా తర్వాత వేగం పుంజుకుంటుంది ఇది యోగం యొక్క లక్షణం కాబట్టి కర్మఫల త్యాగం చేసి కర్మయోగ జీవితాన్ని గడుపుతూ ఉండాలి భోగవాసనలను విడిచిపెట్టాలి ధనకాంక్షను లోభాన్ని విడిచిపెట్టాలి కామక్రోధాలను విడిచిపెట్టాలి సేవాభావంతో చాలా పవిత్రమైన సరళమైన సాత్వికమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి అదే సమయంలో ధ్యానాన్ని కూడా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక మెట్టు ఇంకొక మెట్టు ఇంకొక మెట్టు ఇలాంటి మెట్లు ఏడు మెట్లు ఉన్నాయి ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు తృప్తి కలగదు ఏడు మండల వెంకటేశ్వర స్వామి అంటే ఫిజికల్ గా కొండ మీద కొండ ఎక్కేస్తే ఏదో మన ఒళ్ళో ఒరిగిపోయిందని కాదు పాయింట్ ఇది మెట్లు ఆ ఏడు మెట్లకి ఆ ఏడు కొండలు ప్రతీక ప్రతీకాత్మకంగా ఉంటుంది సర్వము కూడా కాబట్టి ఈ మెట్లు అలా ఎక్కుతూ ఉండాలి దానికి వీడు ఆరుక్షువై ఉండాలి సాధన ఎందు శ్రద్ధ సాధనా మార్గాన్ని విడిచిపెట్టకూడదు ఎక్కడో పాట విన్నాను నేను సాధనా పథపద బఠేహం బంధనోంసే భీతి కైసీ అంటే ఏదో హిందీ పాట సో సాధనా మార్గంలో మేము ముందుకు వెళ్తున్నాం మాకు ఈ సంసార బంధనాలు ఇవి కామక్రోధాలు లోభమోహాలు వీటితోటి మాకేమిటి సంబంధం మాకు భయ కానీ కామలు కానీ ఏముంటుంది అని ఒక పాట సో అలాగే విషయోగా విషసే బచితే చెలో ఈ విషయ భోగముల యొక్క పాయిజన్ నుంచి నేను నీవు కాపాడుకుంటూ ముందుకు అడుగు వెయ్యి అని ఇంకో పాట విన్నాను అక్కడ సో ఈ విధంగా ఆరుక్షుడు సాధనా మార్గంలో ఉన్నవాడు ఆ శ్రద్ధ ఆ పట్టుదల సో మొండితనం కాదు పట్టుదల బండాతనం కాదు శ్రద్ధ దాంతో సాత్వికమైనటువంటి నిష్ఠతోటి ముందుకు అడుగుపోయాల్సి ఉంటుంది అంతేకాని లూజ్గా ఉంటే కుదరదు లూజ్గా ప్రోగ్రెస్ ఏమీ ఉంటుంది ఏదో ఓ వారం రోజులు ఏదో గీతం ఏదో చదవడం ఏదో ఆఫీసరంత ప్రోగ్రెస్ వచ్చిందని లోపల మళ్ళీ సంసారంలో పడతాం అలాగా ఓ అడుగు ముందుకు వేయడం రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఉండడం అలాగే వర్కౌట్ కాదు ఆ కన్సిస్టెన్సీ అనేది ఆ పెర్సివియరెన్స్ అంటారు ఇంగ్లీష్లో అది గట్టిగా అంటే నిరంతర సాధన అనేది చేయాల్సి ఉంటుంది దీనికి దృష్టాంతంగా భగవాన్ బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించి ఒక శ్లోకం ఒకటి ఉంది బుద్ధ గీతలో వస్తుంది ఆయన ఏమంటాడంటే ఇహాసనే శుష్యతుమే శరీరం ఆయన ఆ ధ్యానంలో కూర్చోవడానికి బోధిగయ వృక్షం దగ్గరకు ఎక్కడికో వెళ్ళి బోధి వృక్షము అంటారు బోధి అంటే జ్ఞానం ఇచ్చే జ్ఞానము కలిగిన వృక్షం అక్కడ ఆయనకి జ్ఞానం కలిగిందని ఒక ప్రత్యేకత సో ఇహ అక్కడికి వెళ్ళి ఆయన అనుకుంటున్నాడు మనస్సులో ఇహాసనే శుష్యతుమే శరీరం నేను ఇక్కడ ఆసనంలో కూర్చుంటాను నా శరీరము ఎండిపోయి అయిపోయి పడిపోయినా సరే నాకేం పర్వాలేదు త్వగస్థి మాంసాన్ని లయం ప్రయాప్తు చర్మం ఎముకలు మాంసం అన్నీ కూడా ఎండిపోయి శిథిలమైపోయి ఆహారం అది లేక అవి వినష్టమైపోయినా కూడా నాకేమీ పర్వాలేదు అప్రాప్య బోధం బహుకల్ప దుర్లభం అనేక కల్పములు జన్మ కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఆత్మస్వరూ ఆత్మ సాక్షాత్కారం మనిషికి దొరకలేదు ఎలా తెలుసునంటారు ఎలా తెలుసుంటే ఈ జన్మ మనం పొందేమో అంటే కోట్లాది జన్మలలో మనకు ఆత్మ సాక్షాత్కారం లభించలేదని ఈ జన్మను పొందడాన్ని బట్టి తెలుస్తూనే ఉంది కాబట్టి ఇంకా ఈ జన్మలో ఈ జ్ఞానాన్ని నేను పొంది తీరాల్సిందే జ్ఞానం పొందకుండా నేను లేవను అని ఆయన ఒక సంకల్పం చేసుకుని కూర్చుంటాడు సో సాధకులు అటువంటి శ్రద్ధను ప్రేమను కలిగి ఉండాలి సాధనా మార్గంలో ఊరికే లూజ్గా శ్రద్ధ చాలా అలవోకగా చేయడానికి వీలేదు అంటే దాని అర్థం ఏంటి మళ్ళీ పళ్ళు బిగించేసి గ్రిమ్గా అయిపోయి విసిపోమని కాదు నా అభిప్రాయం భోగవాసనలను తప్పనిసరిగా పరిత్యాగం చేయాల్సి ఉంటుంది సో భోగవాసనలను ధనమునందరి తృష్ణను త్యాగం చేయకుండా వేదాంతం అంతా వర్ణించేస్తాం మేమంటే అది వర్కౌట్ కాదు బేసిక్ ఫండమెంటల్ కండిషన్ ఇప్పుడు ఏదైనా అనారోగ్యం చేసిందనుకోండి మందు ఇచ్చి పథ్యం చెప్తారు ఆ పథ్యం పాటిస్తూ మందు వేసుకుంటే లాభం ఉంటుంది కానీ పథ్యం లేకుండా ఏం పడితే తినేస్తూ మందు వేసేసుకుంటూ ఉంటే అది మొత్తం కాబట్టి అటువంటి ఆరుక్షువైన సాధకుడు ఎలా ఉండాలి అనే పాయింట్ మీద నేను కొంత మనం చేశాను ఆ విధమైన శ్రద్ధని మనం కలిగి ఉండాలి అలా చేసినట్లయితే వీడు తక్కువ కాలంలోనే అచిర కాలంలోనే సో యోగారూఢుడు అయిపోతాడు అలా శ్రద్ధగా ఎక్కుతుంటే అడుగులు అడుగు వేసుకుంటూ ఎక్కుతుంటే వెళ్ళిపోతారండి ఇప్పుడు శబరిమలైకి వెళ్ళి వాళ్ళు ఊరికే కంగారు పడితే శబరిమలైకి వెళ్ళలేరు అలా నెత్తి మీద మూట పెట్టుకుని అడుగులోంచి ఇంకో అడుగు ఇంకో అడుగు వన్ మోర్ స్టెప్ ఇటే ఓన్లీ వన్ మోర్ స్టెప్ ఆ వన్ మోర్ స్టెప్ వేసిన తర్వాత ఏం చేయాలి one more step one more at any given time you can only take one step అంతే ఒకేసారి మూడు స్టెప్స్ వేయగలరా వేయలేదు ఒకేసారి ఎన్ని అడుగులు వేయగలుగుతారు ఒక్క అడుగు వేయగలుగుతారు సో కాబట్టి ఈ క్షణంలో ఈ అడుగు వేయటం తర్వాత క్షణం వస్తుంది ఇంకో అడుగు వేయటం అలా వేసుకుంటూ ఉంటే ఇంతట్లోకి మీకు ఆ ఈశ్వర సన్నిధి మీ ముందు నిలబడుతుంది అయితే మీరు వెళ్ళి దాని ముందు నిలబడతారు సపోజ్ వేయడం మానేసి పక్కన ఇటువంటి షాపులు పెడతారు ఆ షాపుల్లో కూర్చోండి అక్కడ ఏదో మా ఏదో బాగా కడుపుకుండా భోజనం చేసేసి డబ్బులు ఇస్తే భోజనమే పెడతారు చపాతీలో అవి తినేసి అక్కడే ఒక త్వరగా ఒక పుష్పం పడుతుంది అప్పుడు మీరు శబరిమల దేవాలయం క్లోజ్ చేసేస్తారు ఈ లోపల అలాగే అవ్వకూడదు సో కాబట్టి కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తూ ఉంటారు ఒక పద్యం ఉంటుంది విశ్వదాభిరామ వినులవేమ అని ఒక పద్యం ఉంటుంది వేమన శతకంలో పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ విదురవేమ అది ఆరురుక్షువు యొక్క లక్షణం ఆరురుక్షువు అనేవాడు అలా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి కర్మయోగం అంటే సరళమైన సింపుల్ లైఫ్ స్టైల్ టేకప్ చేస్తే కానీ కర్మయోగాన్ని మీరు చేయలేకపోతే అటువంటి సరళమైన జీవిత శైలిని అవలంబిస్తూ చక్కగా అవకాశం ఉన్నంతలో రోజుకి ఒక్కసారైనా అయితే రెండు సార్లు లేకపోతే ఒక్కసారైనా ధ్యానాన్ని అభ్యాసం చేసుకుంటూ పోతే మీకు మీ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ మీకు ఆత్మసాక్షాత్కారం కాబట్టి ఆ విధంగా ముందుకు వేయాలి ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఏం చేయాలి ఇది చేసేది ఏమి ఉండదు సో ప్రతి ప్రతి సందర్భంలోనూ ఏం చేయాలనే ప్రశ్న ఉండదు ఇప్పుడు భయం వేస్తుంది అనుకోండి ఈ ఈ భయాన్ని తొలగించమని కోరారనుకోండి భయం పోతే ఏం చేస్తాం అని అలా ఉంటుందా ప్రశ్న భయం పోతే ఏం చేయడం ఏంటండి భయం పోతే హ్యాపీగా అభయంగా ఉంటాం ఉంటాం చేస్తూనే ఉంటారా ఏమి అక్కర్లేదు అభయంగా ఉండొచ్చు కదా అభయస్థితి కాబట్టి జరిగితే ఏం చేస్తాడు ఏం చేయడు ఉంటాడు లోకంలో స్వభావం ఎలా ఉంటుందంటే మనిషి యొక్క స్వరూపాన్ని చెయ్యడం నిర్ధారిస్తుంది అనుకుంటారు చెయ్యడం నిర్ధారించదు మనిషి యొక్క స్వరూపాన్ని ఉండడం నిర్ధారిస్తుంది మనిషి సద్రూపుడు సత్ అంటే ఉండడం దీపము చేస్తుందా ఉంటుందా ఉంటుంది దీపం ఉంటుంది దీపం ఉంటే చుట్టూ కాంతి విరజిమ్మేస్తూ దీపం ఏం చెయ్యదు గులాబీ పువ్వు చేస్తుందా ఉంటుందా ఉంటుందంతే అలాగే జ్ఞాని ఉంటాడు సంసారి చేస్తూ ఉంటాడు కర్మఫలాకాంక్షతో చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యోగారూఢుడు అలా జ్ఞాననిష్ఠుడే ఉంటాడు ఆ విషయాన్ని చెప్తున్న భాష్యకారు యోగారూఢస్య పునః తస్యైవ శమ ఉపశమ సర్వకర్మభ్యో నివృత్తి కారణం యోగారూఢత్వస్య సాధనముచ్యతే యోగారూఢుడు ఏం చేస్తాడు యోగమును ఎక్కడ కోరు ఒక్క గోరు వాడు ఏం చేస్తాడు చూసాం కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడు తీరా యోగారూఢుడైపోయాడు అంటే ధ్యాన నిష్ట బాగా వచ్చేసింది ధ్యానంలో మంచి నిష్ట వచ్చేసింది అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అంటే ఎంతసేపు అయినా అలాగా శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా దీప కణిక వలె కదలకుండగా లౌడ్ ధ్యానం ఇష్టం అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఇంక చేయాల్సిందేం లేదు అప్పుడు ఇంకా కర్మల వెంట పడాల్సిందేం లేదు కర్మల యొక్క అనుష్ఠానం వల్ల ఏం ప్రయోజనం సిద్ధించాలో అది సిద్ధించేసిందంటే అయిపోయింది సిద్ధించేసింది ఇంక చేసింది ఏం లేదు అలా ధ్యాననిష్ఠుడై ఉండడమే ఆత్మనిష్ఠుడై ఉండడమే అదే అక్కడ చేయాల్సింది అదే అంటున్నారు ఎవడైతే యోగానుభుడు ఉంటాడో వాడికి శమ కారణం ఉచ్యతే శమ అంటే శమము కారణం యోగారూఢ స్థితిలో గట్టిగా నిలిచి ఉండటానికి అది ఏ సాధనము శమము అంటే ఏమిటి ఉపశమము అని అర్థం ఉపశమ అనే పదంలో ఆ ఉప అనే తీసి పక్కన పెడితే శమ అని కాబట్టి ఉపశమము ఉపశమం అనగానేమి సర్వకర్మభ్యో నివృత్తి సకల కర్మల నుండి వీడు నివృత్తి అయిపోతాడు అంటే సకల కర్మల నుండి అయిపోతాడంటే ఒక శిలాఫలకం ఒక రాతి బొమ్మలా ఎలా కూర్చుని ఉంటాడని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంతకుముందు కర్మఫల సన్యాసం చేయటం ద్వారా భోక్తృత్వం పోయింది కదా భోక్తృత్వం పోయింది ఇంతకుముందు కర్మఫల సన్యాసం చేసేది కదా అదే కదా కర్మయోగము అంటే ఇప్పుడు కర్తృత్వం దానంతట అదే జారిపోతుంది ఇది ఒక రహస్యం కర్మ రహస్యం ఏంటంటే మీరు ఎప్పుడైతే భోక్తృత్వం దాని ఉంటే అది జారిపోదు మీరు సాధన చేసి భోక్తృత్వాన్ని విడిచిపెట్టేస్తే ఎందుకంటే మీరు సాధన చేయలేదనుకోండి దానర్థం ఏంటి భోగ వాసనలతో సంసారాల వెంట పరిగెడుతున్నారని అర్థం సంసార భోగాల వెంట పరిగెడుతూ ఉంటే భోక్తృత్వం ఎక్కడికి పోతుందండి పోదు పైగా భోక్తృత్వం మరింత బలపడుతుంది కాబట్టి మీరు కర్మఫల సన్యాసం ఎప్పుడైతే మొదలు పెడతారో నిష్కామ కర్మయోగాన్ని ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు భోక్తృత్వాన్ని నిరాకరిస్తున్నారు అని అర్థం క్రమంగా మీ హృదయంలో ఉండే భోక్తృత్వ వాసన ఎంజాయర్షిప్ ఆ వాసన పోతుంది ఎప్పుడైతే ఇక్కడ రహస్యం ఏంటంటే కర్మరహస్యం భోక్తృత్వ వాసన ఎప్పుడైతే తగ్గిపోతుందో కర్తృత్వ వాసన అంటే అహం కరోమి నేను కర్తను ఆ ఈగో అహంకార అహం కరోమి అనే ఈగో ఉంది సరే అహంకారము దాన్నే కర్తృత్వ వాసన నేను కర్తను అనేటువంటి ఈ వాసన దాన్ని మీరు నిరాకరించక్కర్లా ఆనందపడేది కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది కర్తృ భోక్తృత్వాన్ని మీరు త్యాగం చేస్తారు కర్తృత్వం దాని ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు నిరాకరించబడ్డాయో మీరు యోగారూఢులైపోయారండి అదే యోగారూఢ స్థితి అంటే రాజబొమ్మలా ఉంటాడనుకోద్దు కర్మలు ఉంటాయి కర్మలు నడుస్తూ ఉంటాయి కానీ ఆ కర్మల ఎందు కర్తృత్వం ఉండదు ఇప్పుడు నది ప్రవహిస్తోంది అనుకోండి యథా నద్య స్యందమాన సముద్రే అస్తంగచ్చంతి నది ప్రవహిస్తూ ఉంటుంది అయితే నది ప్రవహించేప్పుడు ఆ నది తన బెనిఫిట్ కోసం ప్రవహించటం లేదు తను ప్రవహిస్తున్నాననే కర్తృత్వా అభిమానంతో ప్రవహించటం లేదు కాబట్టి చిత్రం చూడండి మీరు నది యొక్క ప్రవాహము ఉన్నది ప్రవాహం అంటే చలనము క్రియ నిరంతరంగా ఉన్నది కానీ ఆ క్రియ వల్ల నేను ఫలాన్ని పొందాలనే భోక్తగా ఈ క్రియను చేసే కర్తను నేనే అనే అభిమానము కలిగిన కర్త కానీ లేదు అంచేతనే ఆ నది వెళ్ళి అమైపోయింది కర్తృత్వ హోక్తృత్వాలు లేనిది కనుకనే అది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది ఆ నది అంటే జీవుడు యథానద్య సందమానా సముద్రే అస్తంగచ్చంది తథా విద్వాన్ నామరూపే విహాయ ఉండకోపనిషత్తు last but one verse so పదం పదమం పదము పైకి సో జ్ఞాని కూడా ఆ విధంగానే నామరూపములను కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టేసి ఆ పరబ్రహ్మలో కలిసిపోతాడు అంటే ఇక్కడ ఉంటూనే జీవిస్తూ ఉండగానే జీవనం అయిపోతాడు కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార సంసారం అంటే నేను భోక్తనే నేను కర్తను ఇది సంసారం మోక్షం అంటే ఏమిటి అకర్తృ అభోక్తృ ఆత్మనిష్ట మోక్ష అంతే